వంచి కొత్త జన్మ ఇచ్చారు లేదు అని చెప్పటానికి నిదర్శనం అదే అన్నమాట ఎప్పుడైనా ఒక ఒక వ్యక్తి కొత్త జన్మ ఎత్తాడు ఇది నిజమైన మార్పే అని అంటానికి పరీక్ష కొరకైన దేవుడు కొన్ని సంఘటనలు వాడుకున్నాడు అందులో యూదుల కొరకు మత్యను వాడుకున్నాడు అన్నమాట మత యొక్క సందేశ రచన ప్రత్యేకించిన తర్వాత వారికి ఉద్దేశించబడింది పది పరీక్షగా వారికి మిగిలిపోయింది మార్కు ఉన్నాడు మార్కు మరియ కొడుకు బర్ణబాకు మేనలుడు ఎరుసలేములో కాపురం ఉన్నవాడు సమోనేసును వ్యక్తిగతంగా ఎరిగినవాడు బాల్యంలో చిన్నప్పుడు కర్రాడు ప్రభాన్ యేసు ఎరుసలంలో పనిచేస్తుంటే కార్యములు జరిగిస్తుంటే తిరుగుతున్నవాడు చూసినవాడు వెంటబడినవాడు అలాంటి మార్పున వయసు వచ్చిన తర్వాత అపోస్తుల వెంట తిరిగి శివార్తలో కొంత పరిచయం కలిగిన తర్వాత ఆ తర్వాత అతను కొంచెము ఊగిసలాడి ఆ తర్వాత గట్టిగా నిలిచిన తర్వాత ఒక శివార్త రచయితగా పరమ పరమదేవుడు మార్కును ఉపయోగించుకున్నాడు ఈ మార్కు తన రచనని ప్రత్యేకించి రోమిలకు రాశాడు కాబట్టి మన మతీ వార్తకు మార్కు వార్తకు తేడా ఉంటుంది అన్నమాట మతయి రాసినప్పుడు యూదులకేం కావాలంటే అబ్రహాము కుమారుడు అబ్రహాం కుమారుడు అంటే అప్పుడు గరణ ఆ తర్వాత దావిడి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశవాళి అంటే ఆ పరిచయంతో యూదుడు ముగ్ధుడైపోతాడు అబ్రహాం పేరు చెప్పేటప్పటికీ అటెన్షన్ అన్నట్టు ఆ మీద దావీదు కుమారుడు అనేటప్పటికీ మెస్సియా అన్నమాట ఆయన వంశావాళి రాస్తున్నాను అని పరిచయం భయంకరమైన పరిచయం ఇచ్చాడు వాళ్ళని ఊహించే పరిచయమే వాస్తవానికి మాత్రం చేస్తాడు అయితే నువ్వు మార్చుకుంటావా లేదా అనేది పరీక్ష ఈ మనిషి పరీక్షకు సాధనంగా మిగిలిపోయాడు అన్నమాట మార్క్ అయితే రోమిలకు రాశాడు మత యొక్క శ్రో మన పాఠకులు వేరే మార్క్ యొక్క పాఠకులు వేరే మార్క్ యొక్క పాఠకులు వేరే వాళ్ళు ఆయన ఏం మనగాడు ఏ ఘన కార్యాలు చేశాడు ఎంత గొప్ప సూర్యుడు ఎంత సామర్థ్యం గలవాడు ఏమేమి వింతలు చేశాడు ఆయన చేసిన విశేషాలేంటి అనే వాటిని మాత్రమే వారు లెక్కించి లెక్కిస్తుంటారు యుద్ధ యూదులు రమాపు సామ్రాజ్యంలో కేవలం బాన్సులు కంటే చెరపట్టబడ్డవారుగా ఉన్న కారణాన వాడు ఎంత పెద్ద అబ్రహాము వంశం అంటే లెక్క చేయలేదు ఆయో నాకేం లెక్క జమ నీ అబ్రహం అయితే ఎవరికే లెక్క కాబట్టి ఎవరు లెక్క చేస్తాడంటే అండి ఈయన మన పెద్ద ఆ కొలవాడు అని చెప్పావు అనుకో వేరే చేసేవాడికి ఆడే కొలవాడు అయితే నాకేం లెక్క అంటే ఏంటి అది కాదు వాళ్ళకి లెక్క వాళ్ళకి లెక్క ఏంటి ఎంత సైంటిస్ట్ వాడు ఎంత మేధావి అనేవాడు లెక్క చేసేవాడు మనం ఏం చేస్తుంటాము మేధావి అక్కర్లా పలానా ఆయనండి తెలిసి మనం మా ఆయన అనేటప్పటికి వీళ్ళు కాబట్టి దృష్టిని బట్టి సంగతులు ఆధారపడి ఉంటాయి నేను చెప్పేది మీకు అర్థమై ఉంటుంది అన్నమాట ఇంత మా ఊర్లో అండి మనకి పెద్ద ఆయనండి ఆసామి ఏంటి అన్నాం అనుకో అంటే పెద్ద లెక్క చేసే మనుషులు ఉండరు వాళ్ళు జపాన్ నుంచి సైంటిస్టులు వచ్చారనుకో నేను పెద్ద ఆసామైన ప్రయత్నం అనుకో లేకపోతే ఇది పెద్ద కొలెస్ట్రాల్ అని చెప్పని అతను అనుకో ఏమే లెక్క చేయడవా లెక్క ఏమో జామేం ఉంది మరి ఏమనాలి నువ్వు సైంటిస్ట్ అంటే ఈయన కూడా పెద్ద సైంటిస్ట్ అండి నీకంటే కొంచెం రీసెర్చ్ ఎక్కువ చేసేది ఏంటి అయితే రమ్మను అలాంటప్పుడు ఎవరికి ఎలా రాయాలి రాపించాలి అనేది పరిశుద్ధాత్మ ఎదిగిన వాడే ఇప్పుడు క్రీస్తు యేసు ఎవరు అట్టనే అబ్రహాం కుమారుడు అని ఈయన దాబీర్ కుమారుడు అండు ఎవడు కుమారుడు అక్కర్లేదు నేరుగా ప్రారంభించేం చెప్పంటే దేవుని అని యేసు క్రీస్తు యొక్క సువార్త ప్రారంభం అంటాడు మార్కు మొట్టమొదటి వ్యక్తంగానే దేవుని కుమారుడు అయినా దేవుని అని పరిచయం చేసిన వెంటనే ఆ మాట వింటే రోమిలో ఎంత పెద్దవాడైనా దేవుని కుమారుడు దేవుని కుమారుడు భూమి మీద కట్టించాడు అనే భావన వెంటనే కలుగుతుంది ఇప్పుడు అబ్రహాం కుమారుడు అంటే యూదుడికి ఎట్టు చలనం కలుగుద్దో దావిదు కుమారుడు అంటే అలాగూ వాడు గడగడలాడుతుంటాడో రోమిడికి దేవుని కుమారుడు అంటేనే గడగడ అన్నమాట కావున చూడు వ్యత్యాసం అందుకనే పరిశుద్ధాత్మ వేరు వేరుగా వ్యత్యాసంగా నీ పరిచయం చేయించడం జరుగుతుంది దాన్ని బట్టి మీకు ఈ సంగతులు అర్థం అర్థమవుతుంటాయి అన్నమాట చూడండి కావాలంటేనే మతే పరిచయం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చింది చూడు ఎట్టుందా చూశారు మార్క్స్ వార్త పరిచయం ఎట్టుందో ప్రారంభం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చింది చూశారు కాదు దేవుని కుమారుడని క్రీస్తు సువార్త ప్రారంభము ఈ మాట అనగానే రోమిడు పెద్ద మనగాడైనా సరే భయపడుతుంది పిలాతో మామూలుడు గారు పిలాతు యోదే ప్రాంతానికి గవర్నర్ రోమ్ యొక్క ప్రతినిధి రోమ ప్రతినిధి ప్రభాని యేసు దగ్గరకు రావటము ఇద్దరు ఒక పక్కన ఒకరు నిలబడటం చర్చిస్తుంటుంది ఇతడేమో అధికారిగా చేర్పరిగా సింహాసనం మీద కూర్చుండాడు పవన యేసు ముద్దాయిగా నేరస్తుడిగా ఆయన అతని ఎదుటి నిలబెట్టబడ్డారు పవన యేసు నిలబెట్టిన తర్వాత వారు ఏం చేయలేకుండా పోయారంటే ధర్మశాస్త్రం వల్ల ఏ నేరం కనపడడానికి కాబట్టి ఏం చేయడానికి కుదరలా ఈ ఇతని దగ్గర తీసుకొచ్చారు ఎదుటి నిలబెట్టారు ఎదుటి నిలబెట్టి ఆయన మీద నేరస్థాపన చేసే జాగ్రత్త ఒకసారి చూడండి పంతొమ్మిదో అధ్యాయము యోహంశ వార్తలో నేరస్థాపన చేస్తేనే విలావు చేస్తా ఉన్నారు వేడవచ్చింది అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొని గనక ఆ నియమము చెప్పున ఇతడు తావునని అతనితో చెప్పారు దేవుని కుమారుడు అంటేనేమో వాళ్ళు కావాలంటారు ఎవరు యూదులు కాబట్టి దేవుని కుమారులను పరిచయం చేయట్లు అక్కడ పరిశుద్ధాత్మ ఏమని చేస్తున్నాడు అబ్రహాం కుమారుడు అంటే గడగడ అన్నమాట దేవుని కుమారుడు అని చెప్తేనేమో మాకు నియమం ఉంది అది కావాలంటాడు కానీ మార్క్స్ చేత వేరే పరిచయం చేయించాడు ఎవరికి రమేల్కి మరి దేవుని కుమారుడు వీళ్ళకి ఎట్లుంటుందో చదువుతూ ఉంటుంది తాను దేవుని కుమారుడని చెప్పుకునేను గనుక ఆ నియమం చెప్పిన అతను సావనని అతనితో చెప్పి ఎనిమిదో వచ్చిన పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి దేవుని కుమారుడు ఇప్పుడు చూసే పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన రెమెడీ కదా దేవుని కుమారుడు షాక్ అయిపోయాడు ఒక దాంతో వాడేమో చంపాలంటాడు ఇదేం భయపడతాడు వాళ్ళని తిరస్కరిస్తాడు వీడు భయోత్పాతం చెంది మెల్లని అడుగుతాడు సులేమని అడుగుతున్నాడు శిలాస మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి మీరు ఎక్కడి నుండి వచ్చితివని వేసుకుని అడిగాను దేవుని కుమారుడు పరిచయం చేశారు కాబట్టి దేవుని కుమార్ ఎక్కడ ఎక్కడి నుంచి రాకూడదు అనమాట యువత నుంచి వచ్చాడో లేకపోతే గల్లే నుంచి వచ్చాడు అది కాదు భూమి మీద నుంచి రాక రావడానికి అడ్డించాడు కాబట్టి వాడి దృష్టి మీద కనబడుతుంది దేవుని కుమారుడు అంటే ఈ భూ సంబంధి కాదు ఎక్కడ నుండి వచ్చాము నేను గలీలా గలీలైనయా యోధుడిన యోధుడినయా అందయా అంటలైనా వీరు పరిచయం చేసిందే వేరే రకంగా పరిచయం చేయాలి రాగానే షాక్ కొట్టినట్టు అయిపోయింది పిలాత్కి పిలాత్ మామూలు కాల్సిన బహుక్రూరుడైన మనిషి అటు తన బలు చేసేటప్పుడు విగ్రహాలకి మనుషుల రక్తాన్ని నరికి రక్తాన్ని బలులతో కలిపిన దుర్మార్గుడు చిన్నవాడే కాదు అంత క్రూరమైన వాడు రోమిలకు ప్రతినిధి అధికారి అధికార దండాన్ని చేపట్టినవాడు సింహాసనం మీద కూర్చున్నవాడు ఏలిక ఏనికి ఎంత పెద్దదైన తర్వాతనే క్రూరత్వం ఉంది అధికారం ఉంది ఏలుబడి సామర్థ్యం ఉంది అంత సమస్యం కలిగిన వాడే ఆ మాట విరగానే మిక్కిన భయపడి నువ్వు ఎక్కడ నుండి వచ్చావు నాకు కొంచెం చెప్పు కారణం ఏమంటే వాడు చెప్పినా ఇక నేను నమ్మను నువ్వు దేవుని కుమారుడు అలా పరిచయం చేసిన తర్వాత దేవుని కుమారుడు భూమి చాటానికి పెట్టావు కాబట్టి పరిశుద్ధాత్మకి మైండ్ తెలుస్తుంది అన్నమాట మైండ్ కలిసి ఏం చేస్తుంటాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క రంగంలో ఉపయోగించి అందుకు నలుగురు రచ రచయితలను ఉపయోగించుకుని నలుగురికి రకాలుగా సువార్త ప్రకటించి ఒకే సువార్తను నాలుగు విధాలుగా ప్రకటించడానికి రాయించడానికి కారణమైంది మీరు ఎన్నిసార్లు బైబిల్ చదువుకున్నా కూడా ఈ గుడ్డి కళ్ళకి ఈ సంగతులు తెలియదు నాకు బాగా తెలుసు అనుకో కానీ మహాదేవుని యొక్క ఉద్దేశంలో వాస్తవమైన సంగతులు అదే చూడ పిలాపించేమంటున్నాడు కింద ఏమంటున్నాడంటే ఎక్కడి నుండి వచ్చితమని యేసుని అడిగింది అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు గనుక పిలాతు బతిమాలుతున్నట్టు నాతో మాట్లాడవా సరే ఎంతగా జాగ్రత్త దిగి దిగొచ్చాడు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయించక నాకు అధికారం కలదనియో సులువు సులువైతకు నాకు అధికారము కలదలియు నివేడుగవా అని ఆయనతో అని మాట్లాడతాం చేస్తాను ఎక్కడి నుంచి వచ్చా వాస్తవం చెప్పేసాయి విడుదల చేత నాకు అధికారం ఉంది పంపించేస్తాను నాకు అధికారం ఉంది ఎక్కడి నుంచి వచ్చే వాస్తవం చెప్పండి ఒక మాట అప్పుడు మర్చిపోతున్నాడు నేను అతను మాట్లాడవా ఒక రోమా అధికారి గవర్నర్కే అలాంటి అంతస్తు అయితే మామూలుగా మీరు ఏమనుకుంటారు ఇక మీద ఎస్ దేవుని కుమార్ అనగానే షాక్ అన్నమాట అంతే కాబట్టి చిన్నవాడి సంగతి కదా వాళ్ళు చెప్పేది ఈ భూమి మీద ఉన్న వాళ్ళ సంగతి కాదు మాట్లాడుతుంది దేవుని కుమారుడు క్రీస్తు స్వార్థ సువార్త అని రోమిల్ చెవులు మొట్టమొదటి మొదటి లైన్ పడంగానే ఇది జాగ్రత్తగా భద్రం చదువుతాడు అనమాట భద్రం చదివేటట్టుగానే సమస్తమైన కార్యక్రమాలు రాయబడ్డాయి అందువల్ల ఒక్కొక్క రచయితను మహాదేవుడు ఇలాగూ ప్రత్యేకించి ఉపయోగించుకోవటంలో ఇది విశేషమైన సంగతి అప్పుడు మూడో ఆయన ఉన్నాడు లోక గ్రీక్ దశస్థుడు వైద్యుడు అన్యజనుడు గ్రీక్ దశస్థుడు అంటే సున్నత లేనివాడు తన జనులకి గ్రీక్ వేసేస్తారు వారి భాషలో వారి ఆలోచనలు ఎలాగుంటాయో తాను అడిగి గ్రీక్ దేశస్తులకు ఉద్దేశించి ఒక వ్యక్తికి రాశాడు కానీ ఆ వ్యక్తి అనిజనులకు ప్రతినిధి అన్నమాట ఎవరు ఈ సువార్త పొంది వచ్చేసారు దేవతల ఈ దేవతలు అనే అతను అనుజులకు ఒక ప్రతినిధి లాంటి వాడు గ్రీక్ దేశస్సులకు ఒక మాదిరి అన్నమాట తనకు రాష్ట్రం అన్నాడు ఘనత వహించిన దేవతల ఆరంభం నుండి కండలాలు చూచిన వా చూచి వాక్య సేవకులైన వారు మన మధ్య జరిగించిన వాటి విషయమై అనేక మంది రాజధాని కోరుకున్నారు నేనైతే మాత్రము అనేకం రాసినట్టు కాకుండానే రాయడానికి పూనుకుంటే ఈ జరిగినవన్నీ నిశ్చయంగానే జరిగాయి అది నీవు తెలుసుకోవాలి కళ్ళకప్పులు కాదవి నిశ్చయంగా జరిగిన సంగతి నీవు తెలుసుకోవాలని వీటిని గురించి తరచి పరిష్కారంగా తెలుసుకుని నేను నాకు బాగా పరిష్కారంగా తెలుసుకున్నా రీసెర్చింగ్ చేశాను చెప్పిన మాటలు విన్నా వినటం మాత్రమే కాదు మన మధ్య జరిగే సంగతి చూచాను అంతవరకు మాత్రమే కాదు ఇవి జరిగింది పరిష్కారం జరిగింది నిజమేనా అని కూడా పరిష్కారంగా పరిష్కారం తెలుసుకోవటం మామూలు తెలుసుకోవటం కాదు అప్పుడప్పుడు మనుషులు పరిష్కారంగా తెలుసుకోకుండా సోదికప్పుడు చెప్పే దౌర్భాగ్యులు ఉండరు ఏమంటే మేము గోవా పోయామండి గోవాలోనే ఒక శవ పెట్టుకుందండి ఆ పెట్టులో ఉండే ఒక శవం కనపడుతుందండి శవానికి గోళ్ళు బెదుగుతున్నాయండి జుట్టు బెదుగుతున్నాయి శవానికి గోళ్ళు జుట్టు బెదుగుతుందా మేము చూసొచ్చామండి అంటుంటారు నిజంగా మళ్ళా ప్రశ్న అంటే ప్రశ్న ప్రశ్న అంటే ప్రశ్న వెనక్కు ముందుకు వెళ్ళి వెళ్ళిపోతూ ఉంటేనే ఇది ఎప్పుడు పోలా హాస్పిటల్ ఏం చెప్పాడు ఎవడో చెప్పాడు ఈడన్నాడు అంతే జరిగి మరి కానేమంటుంటాడు నిజంగా జరిగినట్టు చెప్తుంటాడు అది నిజంగా జరిగిందో లేదో చెప్పాలంటే ఏం చేయాలన్నమాట అని ప్రశ్నతో తరగాలన్నమాట వాస్తవానికి నెట్టుకుంటూ పోవాలా అలాంటి మనుషులు నేను చేసిన వాళ్ళన్నాను నా దగ్గర నిలబడి కూర్చుండి క్లాసులో నేను దేవుడిని చూశానండి అని చెప్తున్న అబద్ధికుల్ని ప్రశ్న అంతా ప్రశ్న తరిమి తరిమి కొట్టితే కడాపుటికి నిజంగా చూడలేదండి అనిపించిన పరిస్థితులు నాకు రుజువుగా ఉన్నాయి అందువలన ఇలాగూ చూసాము అనే భ్రమతో ఏదో కళను భ్రమను లేకపోతే చెప్పుడు మాటలను విని రాసిన వాళ్ళు కాకుండానే లోక అంటున్నాడు ఘనత వహించిన దేవతల నువ్వు ఘనుడువే వాస్తవంగా కానీ నీ ఘన ఘనుడువైన నీకు నేను రాసేటప్పుడే ఊరకనే రాయలేదు ఆరంభము నుండి ఆరోగ్యం వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గుర్చి రాయ వివరముగా వ్రాయిటకు అనేకులు పొనుకున్నారు కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నీకు ముందేం ఉపదేశం చేశాం ఉపదేశించబడిన సంగతులు నిశ్చయంగానే జరిగాయి ఉట్టిది కాదు నువ్వు విన్న బోధే నిశ్చయంగా జరిగిన సంగతులను గుర్చిన బోధే అని నీవు తెలుసుకోవాలని నేనేం చేశానంటే మొదటి నుండి పరిచి పరిష్కారంగా తెలుసుకున్నా దాన్ని తరిచి చూశారు తరిచి పరిష్కారంగా పైగా అందువల్ల ఊరకనే విన్న సంగతిలో చూసామని చెప్పిన సంగతిలో కాదండి మా అంతటి నేనే వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేట్ చేసిన సంగతులు పరిశోధన చేసిన సంగతి పరిశోధనలో రూఢిగా తెలిసిన సంగతుల గురించి రాస్తా ఉన్నా అందువల్ల జ్ఞానులు ఏం ఎదుగుతుంటారంటే గ్రీకు దేశస్తులు ఏం ఎదుగుతున్నారు జ్ఞానం ఎదుగుతుంటారు ఇది గొడవ ఆ జ్ఞానానికి ఏం కావాలంటే ఇటువంటిది కావాలా గ్రీకు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు మీకు తెలిసి పిలిచి మిగతా కాబట్టి ఈ సౌండ్ ఎక్కడంలో నీకు అర్థమైందా ఓ గ్రీకు జ్ఞాని ఇది కళ్ళకప్పుడు కాదురా వాస్తవంలో జరిగిన సంగతులు అంతేకాదు మన మధ్య జరిగిన సంగతులు అంతేకాదు నేను తరచి పరిష్కారంగా తెలుసుకున్న సంగతి కాబట్టి గ్రీక్ మైండ్కి ఎట్లుంటుందని తెలిసిన మొట్టమొదటి సెంటెన్స్ ఏమవుతుంటే అందువల్ల ఏం చేశారు తెలిసిన సువార్త రచయితలే మొదటి సెంటెన్స్ లోనే ఆ జనాన్ని గుర్తిస్తారు చిత్తు చేశారనమాట దెబ్బతో చిత్తు అయిపోతుంటాడు ఇక అబ్రహాం కుమారుడు దావి కుమారుడు అంటే ఆశ్చర్యపోతాడు దేవుని కుమారుని యేసుక్రీస్తు అంటే మాత్రం ఈర్షితైపోతాడు బ్రహ్మాడు వీటి మీకు జ్ఞానం కావాలి ఏం అవసరం మాకు కాబట్టి జ్ఞానికి ఏం కావాలంటే తరచి పరిష్కారంగా తెలుసుకున్న సంగతులు కావాలా నా జ్ఞాని నేను రీసెర్చర్ ఇప్పుడు మీకు అర్థమైందా పరిశుద్ధాత్మ యొక్క మనసు ఏంటో నలుగురిని ఎందుకు రాయాల్సి వచ్చింది ఒక స్వార్థ సరిపోదా అని మన రాజావారి సర్దు ప్రశ్న ఒక్క శ్రాద్ధాలుగా నాలుగెందుకండి అనవసరంగా వేస్ట్ కదంటేను నాలుగు వేస్ట్ అని మహాదేవుడు అనుకుంటే ఇంకా ఎందుకు రాయించుంటారు ఆయన దేవదేవుడు అయితేనే మానవాళికి ఎలా చెప్పితే అంటుద్దో అలా చెప్పించడానికి ఉద్దేశించి చూశారు కదా ఇప్పుడు మొట్టమొదటి సెంటెన్స్ చదివిన వెంటనే గ్రీకు దేశస్థుడు అంతే దమ్ అవుట్ సరే బాబు దాసోహం నువ్వు తలిచి పరిష్కారంగా తెలుసుకుందాం అనుకుంటే రీసెర్చర్ స్కాలర్ నా రచన స్కాలర్లీ రీసెర్చర్ మేము చూస్తున్నాం బాబు మేమేదో సులభ వార్త అనేటప్పటికీ అది మామూలు అనుకున్నాం కానీ దానిలో జ్ఞానం లేదనుకున్నాం కానీ నువ్వు రీసెర్చ్ చేశానని చెప్తుంటే దాసోహం రచన చదువుతా హిమేత జాగ్రత్తగా నేను చదువుతా అది రీసెర్చ్ పీస్ నాలుగో రచన స్వార్థ భాగానికి వచ్చాను నాలుగోది మీకు తెలుసు ఆటోమేటిక్గా యోహాన్ గారికి మార్కేమో రీస మార్కేమో స్ట్రైట్ గా స్వార్థతో ప్రారంభించాడు మత ఏమో అబ్రహాంతో ప్రారంభించాడు ఈ రీసెర్చ్ స్కాలర్ ఎక్కడి నుంచి ప్రారంభించాడు అంటే ఆదాంతో ప్రారంభించుకుంటాడు మూడో అధ్యాయం చెప్తే ఎక్కడి నుంచి తోకుండా తోకుండా తోకుండా పోయి ఆదాము దేవుని కుమారుడనే కాడిపోయాడు మూడో అధ్యాయంలో సంగతి అది అన్నమాట కాబట్టి రీసెర్చ్ ఫీజు కాదు ఎక్కడి నుంచి ఎక్కడ పడిందో అనేది మీకు అర్థం అర్థమవుతుంటుంది ఇలా ఆదాం దగ్గరికి పోతే యోహాను ఆదా దాటిపోతుంది కావాలని చూడండి నేను చెప్పేసి మీకు అర్థం కాకపోతుంది మూడో అధ్యాయం చూస్తే లోకస్ వార్త లోకస్ వార్త మూడో అధ్యాయం చూస్తే జాగ్రత్తగా చూసిన తర్వాతనే వంశావాళ్ళు ఇస్తుంటాడు ఇరవై మూడవ వచ్చిన నుండి యేసు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల ఈడు గలవాడు ఆయన యేసేపు కుమారుడని ఎంచబడిను రీసెర్చ్ స్కాలర్ ఏం చేస్తుంటాడంటే ఆయన జన్మకు ముందు జన్మించినప్పుడు పన్నెండు ఏండ్లప్పుడు ముప్పై ఏండ్లప్పుడు వయసు నెంబర్ వేస్తుంటాడు అన్నమాట ఇరవై ముప్పై ఏండ్లప్పుడు అది మొదలెట్టి నేరుగా తీసుకుంటూ తీసుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోయి చివరికి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు తెలుసిన ఇరవై ముప్పై ఎనిమిది వచ్చంలో ఏ నోషుకు ఏ నోషు చేతుకు చేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ఇది రీసెర్చ్ ఫీస్ ఇప్పుడు యోహాన్ గారు ఎక్కడికి వెళ్తాడంటే అక్కడ దాటికి వచ్చిందిగా ఏమయ్యా యేసు జన్మించినప్పటి నుండి అని అనుకుంటున్నావా కాదు కాదు పొరపాటు చేశావు ఆయన మాతో కూడా తిరిగిన మాట వాస్తవం సుమారుగా మాతో సమవయస్కుల్లాగా మెలిగిన మాట వాస్తవమే యవనస్తుల్లో ఒక యవనస్తుడిగాను నరరూపంలో ఒక గాను అవతరించి మీ మధ్య ప్రవక్తగా కనిపించి అనేకమైన సూచకులు మహత్కార్యం చేసిన ఆయన ఎవడో మీకు తెలియదు ఈయన లోకం పుట్టక మునుపు ఆది సంగతి కాదు నేను లోకం పుట్టకమని పొందాలని ఉన్నవాడుచుని అయ్యి ఏమనుకున్నా యేసుని గురించి నీ అభిప్రాయం ఆయన లోకం పుట్టకమని పొన్నాడు మహిమ అనుభవిస్తున్నాడు తండ్రి అని దేవుని దగ్గర ఉన్నాడు లోకాలు చేసేటప్పుడు సృష్టికర్తదా కుస్తు సృష్టికర్తగా తండ్రితో పాటు ఈయనున్నాడు అసలు ఈయనే చేశాడు ఆ మాట పడతాడు అని కాబట్టి నాలుగు రచయితలు సువార్తను పరిచయం చేసేటప్పుడు భయంకరంగా పరిచయం చేశారు అన్నమాట ఈ సంగతిలో ఏం తెలియదు మన జనానికి ఇది మట్టి జనం కాదు కొట్టుకొని పాటే పని సంగతి యోహన్ సువార్త పదిహేడో అధ్యాయంలో యోహన్ సువార్త పదిహేడో అధ్యాయంలో యాకరికి వాకు పుట్టక మనకు సంగతి ప్రభానేసు తెలియజేస్తున్నారు ఐదవ వచ్చిన మీకు తెలిసిందే తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నీ యొద్ద నన్ను ఇప్పుడు పరచుము ఇరవై ఐదవ వచ్చిలోనే కేవలం అంతవరకే మాత్రమే కాదుట ఇరవై నాలుగో వచ్చిన సుమి తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనవి నేను నీవు నాకు అనుగ్రహించినవి అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనవి కోరుచున్నాను ఆ తర్వాత జాగ్రత్త గుర్తుపెట్టుకో జగత్తు పునాదివే పడక మునిపే నీవు నన్ను ప్రేమించగత్తు పునాదివే పడక మునిపే ప్రేమించితివి లోకం పుట్టుకు మునిపే నీ యొద్దున్నా అప్పుడు లోకం చేసేటప్పుడు అది ఎందు వాక్యం ఉండేను అలాగన్నమాట యోహాన్ పరిచయం చేశారు కాబట్టి ఇప్పుడు క్రీస్తు అని మీరు మేమంటున్నామే ఏసు అని మీరు అంటున్నారే మాతో కూడా కలిసి తిరిగి వెయ్యనా ఏమనుకుంటున్నా ఉద్దేశం అందువల్ల సువార్త రచయితలు ఇక్కడే వదిలిపెట్టారనుకో ఒక ఆయన తీసుకొచ్చి పరిచయంతో ముప్పై ఏళ్ల వయసులో పరిచయం చేసి వెళ్ళాడు రెండో ఆయన ముందుకెళ్ళి అబ్రహాం దాబీదుని వరకు తీసుకెళ్ళాడు ఆయన్ని మూడో ఆయన ఆదాం దగ్గరికి తీసుకెళ్ళాడు నాలుగు ఆయన లోకాలు సృజించేటప్పుడు ప్రారంభించి లోకాలు సృజించినప్పుడు ఆయన దగ్గర ఉన్న ఆయనే లోకం పుట్టుకు మునిపే తండ్రి దగ్గర ఉన్నాడు అంతకు మునిపే మహిమ అనిపిస్తున్నాడు ఆయన అని పరిచయం చేయటం జరిగింది అన్నమాట స్వార్థ రచన లేక పరిచయము ఇలాగూ స్వార్థ రచన పరిచయం అందువల్ల నాలుగు రచన వెరైటీలు మీకు ఇప్పుడు అర్థమైనా ఎందుకలా పరిచయం ప్రారంభంలోనే పట్టేస్తాడు అనమాట అది ఎందు వాక్యం ఉండదు వాక్యము దేవుని ఎంత ఉండదు వాక్యమే దేవుని అంతస్తులో ఉన్నాడు ఈ నరుడు కాదు మా మన మధ్యలోకి వచ్చిన యేసుక్రీస్తు మీరు ఎన్ని సంగతులు చెప్పినా సరే అబ్రహాము దగ్గర తీసుకెళ్ళినా అక్కడికి ఆదాం దగ్గర తీసుకెళ్ళినా ఆయన కేవలం నరుడు కాదు అబ్బాయి దేవుని కుమారుడు ఆ సంగతి మీరు తెలుసుకోవాలి కేసు దేవుని కుమారుడు అని క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు ఉద్యోగం పొందినట్లును ఎవరాయి ఆయన జాగ్రత్త గుర్తు పెట్టుకోండి అన్నారు